యథా ఏ విధంగానైతే విధి విషయే అంటే విధి కాండ ఎందు విషయము అంటే కాండ విధి సబ్జెక్ట్ మ్యాటర్గా ఉన్నటువంటి వేదభాగమునందు అంటే కర్మకాండలో కర్మకాండలో ఏముంటుంది వాక్యార్థ జ్ఞానకాలాత్ అన్యత్ర అనుష్ఠేయ అర్థ అస్తి మీకు వాక్యము యొక్క అర్థము తెలుస్తుంది వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది ఎలాగా దర్శపూర్ణమాసాభ్యాం యజేత స్వర్గకామ అని వాక్యం స్వర్గకామ స్వర్గాన్ని పొందాలనే కోరిక గలవాడు దర్శపూర్ణమాసాభ్యాం యజేత దర్శ పూర్ణమాస అనే రెండు క్రతువులు ఉన్నాయి చిన్న ఇష్టం దర్శ అంటే అమావాస్య పూర్ణమాస అంటే పూర్ణిమ అమావాస్య నాడు పూర్ణిమ నాడు చేస్తే దట్ బికమ్స్ వన్ కర్మ రెండు కలిపి ఒక కర్మ అవుతుంది సో ఆ దర్శ పూర్ణమాస అనేటువంటి కర్మని చేసుకోవాలి అని ఉంది వాక్యం ఈ వాక్యా వాక్యం విన్నారు మీరు దర్శ పూర్ణమాసాభ్యాం స్వర్గకామో ఏ చేత విన్నారు కదా అర్థం కూడా తెలిసింది కదా వాక్యార్థ జ్ఞానం కూడా కలిగింది కదా సో కలిగిన తర్వాత వాక్యార్థ జ్ఞాన కాలాత అన్యత్ర ఈ కాలంలో కలిగింది కానీ మీకు నిజంగా స్వర్గం పొందాలంటే ఈ జ్ఞానం చాలదు దిస్ ఇస్ నాట్ ఇనఫ్ అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది you have to do something else what is that ఈ కాలాన్ని విడిచిపెట్టి ఇది బోధకాలం ఈ బోధకాలాన్ని ఈ బోధతో ఫినిష్ చేసుకుని ఇంటికి పోయి ఏం చేయాలి కర్త్రాజనేక కారక ఉపసంహార ద్వారేణ అనేక కారకాలు ఉంటాయి క్రియను అనుష్ఠించాలి కదా దర్శపూర్ణమాస అనే క్రియను మీరు చేయాలి కర్మని చేయాలి కర్మని చేయాలంటే కారకాలు ఉంటాయి ఈ కారకాలు నేను చాలాసార్లు చెప్పాను మీకు క్రియాన్వయి కారకం క్రియలో అన్వయిస్తూ క్రియకి సహకరించేటువంటి సామగ్రికి కారకములు అంటారు దాన్ని కారక సామగ్రి అని అంటారు సో కారక సామగ్రిలో మొట్టమొదటిది కర్త వెరీ ఫస్ట్ ఈజ్ ది కర్త కర్త అంటే ఎవరు మీరే సో వెరీ పెళ్లికి మొట్టమొదటి ఎవరండి పెళ్లి కొడుకండి తర్వాత మిగతా పందిళ్ళు హాళ్ళు కార్డులు బ్యాండ్ మేళాలు ఇవన్నీ తర్వాత మొట్టమొదటి ఏమిటి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు పక్కకి తప్పుకున్నాడు అనుకోండి ఇవన్నీ అవుతాయి కాబట్టి మొట్టమొదటి కర్త ఎవడా కర్త నేనే నేనే కర్త వాక్యార్థ జ్ఞానం నాకు కలిగింది నేను కర్త సో ఒక కారకం సెటిల్ అయింది నేను ఈ కర్మని చేస్తాను వీడి కర్త ఎప్పుడవుతాడో తెలుసిన వీడికి భోక్తృత్వం ఉండాలి నాకు ఆ ఫలం కావాలి నేను ఫలం ఎందుకు రానీయకంటే ఏమిటండి నేను ఫలభోక్తని కనుక ఫలం కావాలి ఎంజాయ్ సో నేను ఫలభోక్తని ఈ ఫలం నాకు కావాలి అంటే కర్త అయిపోయాడు నేను కర్త మనిషి కామన చేత ప్రేరితుడై పర్వతాలని కూడా నుగ్గు చేసి పెడతాడు వినోదా కామన కామన అది ఈ జగత్తుకంతకీ సృష్టికి మూలంలో కామనే ఉందన్నారు నిజంగా కామస్తదగ్రే సమవర్తతాధి అని ఇలాగే కొన్ని మంత్రాలు ఉన్నాయి సో ఈ కామన అనేది వివాహ మంత్రాల్లో కూడా వస్తుంది కోవాదాత కఫ్ ప్రతిగ్రహీత అని ప్రశ్న మంత్రంలోనే ఇచ్చేది ఎవరు స్వీకరించేది ఎవరు అంటే ఇచ్చేది ఫలనా అయినా స్వీకరించేది ఫలనా అయినా కాదు కామోదాత కామ ప్రతిగ్రహీత కోరిక ఇస్తోంది కోరిక ఒక వియ్యంకుడు గారి రూపాన్ని దాల్చి అమ్మాయిని కన్యాదానం చేస్తుంది ఇంకో కోరిక కోరికంటే లోకంలో ఒక ప్రతిష్ట నేను గృహస్థుణ్ణి నేను ఇలా చేస్తే నాకు ఆనందం ఉన్నది అని ఆ రకంగా ఒక సోషల్ సిచ్యువేషన్లో అలాగే ఈ నాకు వివాహం అయినట్లయితే నేను సుఖాన్ని పొందుతాను నేనేమో యజ్ఞయాగాది క్రతువులు చేసుకుని స్వర్గాన్ని పొందగలుగుతాను పుత్రాది సంతానాన్ని పొంది ఇహలోకాన్ని నేను సెటిల్ చేసుకోగలుగుతాను ఇంకా భోగాలను కూడా అనుభవించగలుగుతాను అని కామన్ చేత ప్రేరితులే వీడు వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి వివాహం చేసుకునేది ఫలానా వీడు కాదు కామ ప్రతిగ్రహీత సర్వము కామన చేతనే ప్రేరితమై ఉన్నది కాబట్టి ఆ కామన ఎప్పుడైతే మనస్సులో ప్రవేశించిందో వాడు కర్త ఒక కారకం సెటిల్ అయింది కర్త ఇంకా ఆబ్జెక్ట్ కావాలి యజ్ఞయాగాది కర్తవులు చేయాలంటే నెయ్యి వేవి కావాలి సో ఆ సామగ్రిని తెచ్చుకోవాలి కర్మ కరణము సాధనాలు అగ్ని అగ్ని అగ్ని ఇదనుకోండి సో అగ్ని ఆ వేది సో కరణము అంటే శృక్కులు శృవాలు ఉంటాయి వైదికులకు కొంత సామాన్ ఉంటుంది డాక్టర్ ఉన్నాడు అనుకోండి మెల్ల స్టేటస్కోప్ వేసుకుని వెళ్తూ ఉంటాడు ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి ఆ స్కేలో ఏదో పట్టుకు వెళ్తాడు అలాగే వైదికులు ఉన్నాయంటే సమిధలు దర్భలు తర్వాత విభూతి కమండలం ఈ సామగ్రి వీడిపోతుంది ఎవడి ఎవడి వృత్తికి సంబంధించిన సామగ్రి వాడి దగ్గర ఉంటుంది కదా దానికి కరణము అని పేరు సో తర్వాత సంప్రదానము అంటే అగ్నిహోత్రం వేది అపాదానము అంటే ఏదో అలాంటి కారకమే సుక్కు నుంచి వేస్తారు కదా సో ఈ సామగ్రి అంతా కూడా సంపాదించుకోవాలి కర్త్రాది అనేక కారక ఉపసంహార ద్వారా ఉపసంహారం అంటే సంపాదించడం ఇలాగ ఉన్న అనేక కారకాలు నిజానికి ఆరు కారకాలు ఉన్నాయి ఈ ఆరు కారకాలని సంపాదించాలి ఎప్పుడు సంపాదిస్తాడు వాక్యార్థ జ్ఞాన కాలాట అన్యత్ర వాక్యార్థ జ్ఞానం పొంది ఆ తర్వాత ఈ కారకాలన్నింటినీ సంపాదించుకోవాలి సంపాదించుకుని ఏం చేయాలి అనుష్ఠేయ అర్థ అస్తి అనుష్ఠించదగిన కర్మ విషయము అలా ఉంటుంది మిగిలి ఉన్నది అగ్నిహోత్రాది లక్షణ అర్థ అస్తి అగ్నిహోత్రమో లేకపోతే దర్శపూర్ణమాసో ఏదో ఒక కర్మ చెయ్యాలి సో ఊరికే వాక్యార్థ జ్ఞానం వల్ల ఒరిగిందేం లేదు ఆ కర్మే చేయలేదనుకోండి ఈ వాక్యార్థ జ్ఞానం వేస్ట్ ఎందుకు పనికిరాని జ్ఞానం ఇది ఎందుకు ఊరికే ఈ లిస్టులన్నీ వల్లించి కూర్చోవడం ఎందుకు what to do with all these lists ఈ కర్మ కామ్యకర్మల లిస్టులు ఉంటాయి ఈ కోరుకున్నవాడు ఈ కర్మ చేయాలి ఈ కోరుకున్నవాడు ఇలాగే ఏవేవో పెద్ద పెద్ద లిస్టులు ఉంటాయి ఏం చేసుకోవాలి ఈ కోరిక ఈ కర్మ ఈ లిస్టులన్నీ చదివి అగ్నయే కామాయపు పురోడాశం అష్టాకపాల నిర్వపతి అగ్నయే నాదాయ అని ఇలా ఏవేవో కోరికలు కోరికల మీద లిస్టులు ఉంటాయి అవన్నీ ఏం చేయాలి కాబట్టి ఆ జ్ఞానాన్ని పొంది ఆ కర్మను అనుష్ఠించాల్సింది ఉంటుంది ఆ కర్మను అనుష్ఠించకపోతే ఈ జ్ఞానం వృథా వ్యర్థం అంచేతనే అది అపర విద్య అయింది ఎందుకంటే కేవల జ్ఞానము అది ఫలాన్ని ఇచ్చేది కాదు సో అధ్యతనే దాని అపర విద్య అన్నారు వెరాజ్ నా తథా ఇహ పరవిద్యా విషయే ఈ పరవిద్యకి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ ఉందే పరవిద్యా విషయము ఇక్కడ పరిస్థితి అలా కాదు అర్థమైంది కదండి మరి ఇక్కడ పరిస్థితి ఏమిటి సమకాలే ఏవతు పర్యవసితో భవతి ఇక్కడ వాక్యం చెప్తారు వాక్యార్థం ఆ వాక్యార్థం మీకు తెలిసింది అంటే అదే సమయంలో దానివల్ల మీకు పూర్ణ ఫలము లభించేసినది అంటే అయిపోయింది ఇంకేం చేయాల్సిందేం లేదు చేశారు ఇప్పుడు ఒకడు ఏదో దుఃఖిస్తున్నాడు నేను ఇది కోల్పోయాను అది కోల్పోయాను అని దుఃఖిస్తున్నాడు దుఃఖిస్తుంటే ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు ఆ మహాత్ముడు వాడికి జాగ్రత్తగా చెప్పాడు నువ్వు కోల్పోయింది ఏది కూడా దుఃఖించదగ్గది కాదు ఏమీ దుఃఖించాల్సిందేం లేదు అక్కడ కోల్పోయింది ఏం లేదు అని చెప్పాడు వాడికి అది అర్థం అవ్వాలి అర్థం కాకపోతే అలా దుఃఖిస్తూనే ఉంటాడు అర్థమైంది అర్థమైతే ఇప్పుడు ఏం చేస్తాడు ఇంక ఇప్పుడు ఆ దుఃఖం పోవడానికి ఇంకా ఏం చేయాలి ఇంకేం చేయాలి పోయింది దుఃఖం ఒకడు భయపడుతున్నాడు మీరు ఆ భయ హేతువు యోగ్యమైన హేతువు కాదు భయపడడానికి కూడా ఓ యోగ్యమైన హేతువు ఉండాలి యోగ్యమైన హేతువు లేకుండా భయపడకూడదు ఇది పెద్ద దురదృష్టకరమైన విషయం సమాజంలో యోగ్యమైన హేతువు లేకుండగా మనిషి భయపడుతూ ఉంటాడు ఒక ఆయన మా దగ్గరికి వచ్చి తన భయాన్ని వ్యక్తం చేశారు ఏమిటి తెలిసిన భయము తనది చంద్రదశ నడుస్తోంది దశ అని ఉంటుంది అంటే ఒక్కొక్క గ్రహానికి ఓ దశ రాహుదశ చంద్రదశ మళ్ళీ ఈ దశల్లో మహాదశ అవాంతర దశ అని ఓ భేదాలు ఉంటాయి ఆయనకి ఇప్పుడు చంద్రదశ నడుస్తోంది అంటే ఆయన జీవితంలో చంద్రుని యొక్క ప్రభావం ఉన్నది చంద్రుని యొక్క ప్రభావం ఉందంటే ఏదో వెన్నుల పడితే ఏదో అయిపోతాడని అలా కాదు ఆ గ్రహములు అలా జీవితాన్ని శాసిస్తూ ఉంటాయని ఒక అభిప్రాయం ఆయన భార్యకి బుధదశ నడుస్తుంది ఈ సంగతి ఈ ఇన్వెస్టిగేషన్ ఏం చేయకుండా ఉంటే బాగానే ఉంటుంది కానీ తీరిగ్గా కూర్చోడు కదా వేదాంతం వినడం అనేది ఎప్పుడైతే లేదో ఇంక మిగిలిన సమయంలో ఏం చేస్తాడండి ఈ పనే చేస్తాడు నిజంగా దే డూ దిస్ వేదాంతం వెళ్ళాడంటే వాళ్ళ క్లాస్ పెట్టి కూర్చుంటే కొంచెం మైండ్ కొంత క్లీన్ అవుతుంది ఆ పని చేయడు ఇంకా మిగిలింది ఏంటంటే ఈ గౌరవ శాస్త్రం ఏదో ఒకటి అదో లేకపోతే తలుపులు ద్వారాలు ఈ తలు ఇక్కడ ఉంది ఒక ఆయన అంటాడు మీ ఇంట్లో ఇక్కడ బరువు ఎక్కువ ఉండాలి అక్కడ రాళ్ళు పెట్టండి అంటాడు అక్కడ రాళ్ళు పెట్టాడు గుజ్జులో కొంచెం జ్ఞానం పెట్టుకోవాలి కానీ అక్కడ రాళ్ళు పెట్టు ఇక్కడ ఇటకలు పెట్టు ఎందుకు ఇదంతాను this is one thing which I could not appreciate it ఎందుకంటే అక్కడ రాళ్ళు పెట్టడం ఎందుకంటే అక్కడ నేను మొక్క పాతుకుంటే అక్కడ రాళ్ళు పెట్టండి అంటారు ఇది ఆ మొక్క తీసేసి అక్కడ రాళ్ళు పెట్టండి ఇక్కడ ఉన్న రాళ్ళు తీసేది ఇక్కడ మొక్క పాతండి what kind of thing it is let reveal where they are anyway so so మీరు వేదాంతం విన్నారు కాబట్టి మీరు అదృష్టం ఉంటారు లేకపోతే ఇటువంటి దీని వెనకాల పడేదో కాలక్షం ఆయన ఇన్వెస్టిగేషన్ ఖాళీగా కూర్చున్నాడు ఉద్యోగం అది గవర్నమెంట్ ఉద్యోగం కదా కాబట్టి పని అయిపోయింది ఈజ్ ఫ్రీ సో ఇది ఇన్వెస్టిగేట్ చేశాడు ఇన్వెస్టిగేట్ చేసి ఊళ్ళో వాళ్ళ జాతకాలన్నీ చూశాడు ఇందిరాగాంధీ జాతకం రాజీవ్ గాంధీ జాతకం ఇవన్నీ ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జాతకం చూడటం వాళ్ళు లేదు సో మొన్న ఆయన వచ్చి శ్రీరాముడి జాతకం చూస్తానంటాడు నాతో నేనంటా శ్రీరాముడి జాతకం ఎందుకండి శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు ఆయన గుణాలు కొన్ని ఉన్నాయి రామవత్ వర్తవ్యం నటు రావణవత్ అని శాస్త్రం చెప్తోంది రాముడు చేసిన పని మనం చేయాలి రాముడు ఆదిత్యుడిని ఉపాసన చేశాడు నీకు జాతనైతే ఆపం చేయి అంతేగాని రాముడి జాతకం చూసి రాముడికి బుధుడి కొడున్నాడు శుక్రుడు అక్కడ ఉన్నాడు అంచేతనే రావణాసురుడిని చంపాడు అంచేతనే భార్యని ఎత్తుకుపోయారు ఎందుకు ఇదంతాను సో ఎనీవే సో ఆయన వచ్చి ఈ సమాచారం పట్టుకొచ్చాడు ఊళ్ళో వాళ్ళ జాతకాలన్నీ చూడడం అయిపోయిన తర్వాత ఇన్ని చూసాం మనది కూడా చూసుకుందామని చూసుకున్నాడు చూసుకుంటే చంద్రదశ భార్యది చూశాడు బుధ దశ మామూలుగా రోజులాగే ఆవిడని కాఫీ ఓసారి కాఫీ ఇచ్చేసింది ఆవిడ రెండోసారి కాఫీ అడిగితే ఉండండి నాకు ఇప్పుడు చేయి ఖాళీ లేదన్నాడు అంది ఆవిడ అంటే ఈయన అంటాడు చంద్రుడికి బుధుడికి బద్ధ వైరము అని పెట్టాడు అది ఇది ఇష్యూ ఇద్దరు రోజులేదు ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది మొత్తం చిలికి చిలికి గాలివాన్ అయింది నా దగ్గరికి వస్తే నేను ఏదో చెప్పకపోతే నేను చెప్పాను ముందు ఈ చంద్రుడు బుధుడు అనే మాట తీసే ఎందుకంటే నువ్వు యాజ్ లాంగ్ యాజ్ నేను చంద్రుడు ఆమె బుద్ధుడు అని సేపు it won't work you remove that ప్రేమతోటి understanding accommodation good will love affection ఇవి పెట్టుకుని యోగ్యమైన విధంగా ఇంట్లో సహాయం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని సహాయం నువ్వు తీసుకుంటూ అరకంగా సంసారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈ చంద్రుడు బుధుడు అనే ఈ వ్యవహారంలో నువ్వు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే యోగ్యమైన హేతువు లేకుండగా మనిషి భయపడతాడు ఇది యోగ్యమైన హేతువు కాదు ఇదే అర్థం పర్థం లేని హేతు ఇది no head and no tail so if the other lady if she is plotting something against him కొంతమంది అలా చేస్తారు ఏదో జాయింట్ అకౌంట్లో లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి వెళ్ళి మొత్తం అంతా తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు విత్డ్రా చేసేయడం ఇంకా వందే ఉంటుంది అలాంటిది ఏదైనా చేస్తే భయపడచ్చు ఏమిటి మా ఇలా ఇలా అయిపోయింది ఏమిటి లక్ష ఉండాల్సింది వంద మినిమం వాడు వంద తిప్పటమంటాడు కదా ఆ మినిమం వంద మినహాయించి మొత్తం అంతా డ్రా చేసేస్తే వాట్ డస్ ఇట్ మీన్ అని you may have to be afraid you go and find out why you have done ఒకవేళ ఇఫ్ యు ఆర్ నా if you are satisfied by the reason you be happy భయం పోతుంది ఒకవేళ సాటిస్ఫై కాకపోతే అట్లీస్ట్ ఇంకో కొంత సొమ్ము ఏదైనా ఉంటే అదేనా భద్రం చేసుకోవాలి సో అలాగేదైనా భయపడితే యోగ్యమైన హేతువుని చూసి భయపడాలి కానీ ఇమాజినరీ హేతువుతో భయపడడం ఏమిటి నేను చెప్పాను you assume that he is convinced ఇప్పుడు భయం పోవడానికి ఆయన ఏం చేయాలి ఏమీ చేయను ఆత్మకి సంబంధించిన జ్ఞానం అలాగే ఉంటుంది ఎందుకంటే భయం భయానికి ఆశ్రయం ఏమిటి తాను తాను తానకి సంబంధించిన జ్ఞానము సద్య ఫలాన్ని ఇస్తుంది వెంటనే ఫలాన్ని ఇచ్చేస్తుంది జ్ఞానం మాత్రము ఫలాన్ని ఇచ్చేస్తుంది ఇంకేమీ చేయనక్కర్లేదు ఎందుకంటే తనకు సంబంధించింది అది ఇక్కడ మనం ఇంత చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే మరి ఇంకేం ఎగ్జాంపుల్ ఇస్తాం ఆత్మజ్ఞానికి ఇంకా సంసారం లేదు అంటే అదే అది అసలు దాన్ని ఎగ్జాంపుల్ ఇబ్బంది ఇవ్వడం కుదరదు అది అసలు విషయమే అది కాబట్టి దాన్ని దాన్ని ఇలస్ట్రేట్ చేయటానికి I gave somewhat mean somewhat day to day example కాబట్టి వాక్యార్థ జ్ఞానం సమకాల ఏవా మీకు వాక్య జ్ఞానం కలిగిందా బస్ become a jnani it is like that you should be prepared for that అలాగే జ్ఞానులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఫ్రైడ్ మన్ అని ఒక ఉన్న ఒక పెద్ద engineer Frydman great scholarly person Nisargadatta Maharaj గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి రోజు కూర్చున్నాడు కూర్చుని ఏదో ఆయన చెప్పింది విన్నాడు he was attracted by that ఈ నిసర్గదత్త మహారాజు గారు ఆయన ఏదో కర్మకాండానో అవి ఏం చెప్పరు లేకపోతే వాస్తులు ఇవి అసలే చెప్పరు ఆయన బ్రహ్మజ్ఞానమే చెప్తారు ఇంకేం చెప్పరు సో ఆయన దగ్గర విన్నాడు వింటే he was inspired by that he continue to go and he lived like a saint and he died like a saint death is what death is there for everybody whatever way a person live is going to die body is going to die కాబట్టి ఆ జ్ఞానము యొక్క మహిమ అంతటి మనిషిని ఇది పునీతుణ్ణి చేసేసు even even an iota of చాలు ఇట్ చాలు అసలు ఒక వాక్యం అలాగే చెవిని పడిందే ముందక వాక్యం అలా చెవిని పడిందే ఒక వాక్యం చాలు అయితే ఆ శ్రద్ధ ఉండాలి ఇసి నేను మీకు చాలామంది అంటారు అంటే ఇక్కడ టాపిక్ కనుక చెప్తున్నా వాక్యార్థ జ్ఞాన సమకాలయేవ పర్యవసితో భవతి అని అంటారు ఆ వాక్యార్థ జ్ఞానం ఏ కాలంలో కలిగిందో ఆ కాలంలోనే పర్యవసిత కల్మినేట్ అయిపోయింది పూర్ణ ఫలం వచ్చేసిందంటే వచ్చేస్తుందంటే it doesn't you need not wait for anything you need not do something it is already done అది కొంతమంది అంటారు మేము విన్నామండి బట్ నథింగ్ హ్యాపెండ్ ఎందుకు why nothing happened there are obstacles so I tell you why there are obstacles because you want obstacles there are obstacles that is why we want obstacles ఎందుకంటే మనిషి he develops a commitment for the untruth for the false ఉంటుంది ఆ ఫాల్స్హుడ్ మీద కమిట్మెంట్ పెట్టుకుంటాడు శ్రీకృష్ణుడు అంటాడు చోట నాకు పద్దెనిమిదో అధ్యాయంలో ఆ వాక్యం గుర్తు రావట్లేదు నవి ముంచతి దుర్మేధాహ అని అంటాడు దుర్మేధాహ ఈ మూర్ఖుడున్నాడే వీడు శోకాన్ని విడిచిపెట్టట్లేదు అని అంటాడు శోకాన్ని శోకానికి హేతువు లేదు శోకించవలసిన సందర్భం లేదు but he doesn't leave it నవి ముంచతి దుర్మేధాహ దుర్మేధాహ మూర్ఖుడు ఆలోచించడం చేతగాని ఈ మనిషి ఉన్నాడే నా విముంచితి శోకాన్ని విడిచిపెట్టడు విషాదం మదమే వచ్చా అన్నవై గాట్ నా విముంచితి దుర్మేధా విషాదం వచ్చ పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం అంటే గీత యొక్క సారం అది సో ఈ దుర్మేధాహ ఈ మూర్ఖుడున్నాడే వీడు విషాదం దుఃఖాన్ని విడిచిపెట్టడు మదమేవచ అహంకారాన్ని విడిచిపెట్టడం నేను ఎందుకు పనికిరాని వాడినండి నా నా బతికింతేనండి అంటూ ఉంటాడు నీ బతుకు లోటే ఉందిరా నువ్వు హాయిగా భోజనం చేసావు మధ్యాహ్నం భోజనం చేసావు నిద్రపోయి టీ తాగేవు డబ్బు ఉంది జేబులో అన్నీ ఉన్నాయి నా బతికింతేనండి అంటాడు ఎందుకని some imagination and the person derives ఇది మీరు ఆలోచించండి the person starts deriving a peculiar pleasure out of a sense of defeat దానికి అలవాటు పడిపోతాడు నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి నా జాతకం ఇంతే నా బతుకు ఇంక బాగుపడదు అని ఈ దేవదాస్ మెంటాలిటీ అంటారు చూడండి సో ట్రాజిడీ మెంటాలిటీ సో దాంట్లో పడిపోతాడు పడిపోతే లోకమంతా శూన్యం ఇక్కడ ఏమీ అసలు ఏమీ ఆలోచించ మనం ఎంజాయ్ చేయాల్సింది కానీ లేకపోతే నవ్వాల్సింది ఏముంది కనుక నవ్వడం అని ఈ విధంగా ఒక వట్ నిహి నిహిలిజం మనం ఏదో ఉంటాం దట్ కైండ్ ఆఫ్ డిఫీటిస్ట్ మెంటాలిటీలో పడిపోతాడు పడిపోయి in the best possible situation also అలా మొరోజుగా ఉండిపోతాడు ది రీజన్ వాడికి తెలియకుండానే he has fallen into a trap psychological trap అదేమిటంటే he derives a peculiar pleasure out of a sense of defeatism and he has to come out of it వాడి దగ్గరికి వెళ్ళి జీవితం అంతా బాగానే ఉందా ఏం నష్టమేం లేదని చెప్తే he doesn't see light he refuses to see light so నా విముంచతి దుర్మేధా విషాదం మదమేమచ్చ కాబట్టి we don't want to see the truth because we don't have enough courage to see the truth వాళ్ళని కంగారు లేదు ట్రూత్కి కొంచెం పనులన్నీ అయిన తర్వాత అవకాశంగా చూడొచ్చు అంటే ఓకే డజంట్ మ్యాటర్ కంగారు ఎలాగూ లేదు కాబట్టి therefore don't try to defeat the knowledge పరావిద్య పరావిద్య యొక్క మహిమను నువ్వు దిగలాగి ప్రయత్నం చేయవద్దు నువ్వు you have not at reason to that occasion recognize that fact and you can rise to the occasion today or tomorrow or day after no problem but నాకు ఏమీ అవ్వట్లేదు కనుక పరావిద్యలో శక్తి లేదు అనే ఆలోచన నువ్వు కళలో కూడా రానివ్వండి ఎందుకంటే విద్యనే డిఫీట్ చేసేసినట్లయితే ఇంకా వాడిని ఉద్ధరించి కూడా ఎవడు లేదు ఒకసారి నా దగ్గరికి ఎవరో వచ్చారు వచ్చేదో సమ్ ప్రాబ్లం సమ్ ఏదో some fear or whatever I was trying to say something నేను నేనేం మంత్రం వేస్తానా తాయెత్తు కడతానా ఏమీ కట్టను నేను ఒక వేదాంతంలో వాక్యం చెప్తాను I'm very clean about it I don't have any pretensions I'm like you if you are not satisfied with me may God bless you no problem no pretensions whatsoever thought word and deed are one and the same ఎప్పుడైతే నా దగ్గరికి వస్తే I was trying to explain the person was protesting I can appreciate it నేను చెప్పింది వెంటనే మనస్సుకి హత్తుకోకపోతే ప్రొటెస్ట్ చేస్తారు కదా సహజం కదా then again I was trying to explain again there was a protest again I was explaining again protest then I told the other person you see you should not defeat me if you defeat me I am your only chance ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు doctor is your only chance మీరు మిగతావన్నీ వదిలిపెట్టేసి కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు వెళ్ళినప్పుడు ఆయన మందు ఇచ్చితే మీరు ఏమనాలి నేను ఈ మందు వేసుకుంటాను తప్పకుండా మీరు చెప్పినట్టు నేను చేస్తాను అని అనాలి కానీ మీరు వెంటనే ఈ మందు మీరు ఇస్తున్నారు ఈ మందు మరి తగ్గుతుందో తగ్గదో అని అన్నారనుకోండి you have you have defeated your only chance you should not do that నేను అదే చెప్పాను you don't defeat me for your own sake keep me in my position నా పొజిషన్ ఏమిటి ఇప్పుడు I will give you an advice which will help you that is my position and if and where where from I got that position you gave it to me I don't have any credentials other than that you gave it to me నువ్వు నాకు ఇచ్చావు ఆ స్థానాన్ని నేనేదో సన్యాసినని ఆచార్యుండని నేనేదో నేను బోధిస్తే దానికి విలువ ఉందని నువ్వు అనుకుని నువ్వు వచ్చావు నా దగ్గరికి నువ్వు నాకు ఇచ్చి నువ్వు పెట్టిన కిరీటం అది నువ్వే తీసి పక్కన పారేసి నన్ను రక్షించమంటే నేనేం రక్షిస్తాను నిన్ను కాబట్టి శాస్త్రాన్ని మీరు డిఫీట్ చేసి ప్రయత్నం చేయొద్దు శాస్త్రాన్ని అలాగా పరిరక్షించండి okay day I will reach it tomorrow అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో శాస్త్రం విషయంలో పాజిటివ్ యాటిట్యూడ్లో మీరు ప్రొసీడ్ అవ్వాలి కానీ శాస్త్రాన్ని మాత్రం దాని యొక్క అత్యున్నత స్థానం నుంచి దాన్ని డౌట్ చేసే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు కాబట్టి శాస్త్రం ఏంటంటే వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవా మీకు వాక్య జ్ఞానం కలిగింది అంటే ఆ క్షణంలో వాడు విముక్తుడైపోయాడంటే విముక్తశ్చ విముచ్యత కాబట్టి మేము విన్నాము ఏమీ అవ్వలేదు అని డోంట్ రైట్ డోంట్ ఓ ఐసా డిఫీటిస్ట్ మెంటాలిటీని don't put in before yourself కాబట్టి the distinction is very clear కర్మకాండ ఉపాసనాకాండ there is lot more to be accomplished implemented accomplished కదా ఇంప్లిమెంటెడ్ దానికి ముందు నువ్వు కర్త అవ్వాలి which itself is not a very wise thing really ముందు నువ్వు కర్త అవ్వాలి అసలు నువ్వు చేయాల్సింది కర్త అవ్వడం కాదు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా కర్తలతో కూర్చుంటే ఎప్పటికి వీడు ధరించేది ఎంఏకి వచ్చి ఇంకా ఎక్కాల వల్లించినట్టుగా ఉంటుంది కాబట్టి నువ్వు కర్త అవ్వాల్సి ఉంటుంది షుడ్ ఐ ది డూయర్ అని ప్రశ్న వేసుకుని ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి పరిస్థితి సో ఆ స్థితిలో నువ్వు ముందు కర్త అవ్వాలి కర్త అయ్యి కారకాలన్నింటినీ పోగేయాలి పోగేసి క్రియని చేయాలి చేసి వెయిట్ చేయాలి దేహపాతం అయిన తర్వాత స్వర్గం లభిస్తుంది లభిస్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ కానీ వాక్యార్థ జ్ఞాన సమకాలమునందే మీరు కృతార్థులైపోతారు అది బ్రహ్మజ్ఞానం దిస్ ఈజ్ పరావిద్య this is indeed so so that way one అంటే ఎందుకంటే ప్రొటెస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ ఇంకేదో బ్రహ్మజ్ఞానం అలా అంటూ ఉంటారు వీళ్ళు అదేమీ అయిపోదు అని ప్రొటెస్ట్ చేస్తారు ప్రొటెస్ట్ చేస్తే that is very easy but accepting it as a challenge that is difficult but then you should go for the difficult part you should not go for the easy part ఎప్పుడు కూడా మన నిత్య జీవితంలో కూడా కఠినమైన పనిని వాయిదా వేయకూడదు కఠినమైన పనిని ముందు చేసేసుకోవాలి ఇప్పుడు గిన్నెలు తోమడానికి కూర్చున్నారనుకోండి ఆరు గిన్నెలో ఏడు గిన్నెలో ఉంటాయి దాంట్లో ముందు చెంచాతోటి కాదు ప్రారంభించడం ముందు పెద్ద గిన్నె తీసుకుని దాన్ని దాన్ని పట్టు పట్టాలి చెంచ ఆఖరిని కడగాలి ఎందుకంటే అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి చెప్పాలి మీకు గిన్నెతో కూడా అలవాటు ఉండాలి కదా అన్నింటికీ ఎదరవాళ్ళని ఆహారం పడితే ఇలాగా సో కాబట్టి జీవితంలో కూడా కఠినమైన పని ముందు చేసేయాలి రీడింగ్లో నేను అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతాను డిఫికల్ట్ రీడింగు ఈజీ రీడింగ్ ఉంటాయి డిఫికల్ట్ ముందు పొద్దున్నే స్నానం అన్నీ పూర్తి చేసుకుని ఒక కప్పు కాఫీ తాగి ముందు డిఫికల్ట్ రీడింగ్ చేసేయటం తర్వాత as the day wears out easy రీడింగ్లన్నీ తర్వాత చేయొచ్చు ముందు న్యూస్ పేపర్ ఎదుర్కొండా వేసి కూర్చుంటారు డిఫికల్ట్ రీడింగ్ అలా పెండింగ్లో ఉండిపోతుంది ఇప్పుడు so that is a psychology కనుక ఆత్మజ్ఞానము it is something possible now and here I tell you ఆత్మజ్ఞానమునందు విశ్వాసము అంటే ఫెయిత్ శ్రద్ధ అంటే శాస్త్రమునందు శ్రద్ధ అంటే అదేదో మరోటి అలా కాదు ఇప్పుడు ఇదేమీ స్వర్గాది లోకాన్ని చెప్పి శాస్త్రం కాదుగా స్వర్గం చెప్పినటువంటి శాస్త్రమునందు విశ్వాసం అదో టైప్ అది వెరాజ్ ఇక్కడ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన శ్రద్ధ అంటే it is you believe me it is nothing but believing in yourself you have to believe in yourself it is very difficult item it is not easy you have to believe in yourself నేను పూజ స్వామీజీ దగ్గర గమనించాను he believes in himself that is something very special in him that's why he నిన్న స్వామీజీను ఇంకా ఎవరో ఇతరు ఇతర మహాత్ములు ఉన్న వాజ్పేయి గారు ఈ సభా సమావేశమైంది I have seen that for me Pujya Swamiji is a unique person anywhere and at any time very special kind of a person he believes in himself he was suffering and ఒంట్లో ఓపిక లేదు మాట రావట్లేదు గాలి పేసలేకపోతున్నారు but he he has a job there వెళ్ళి అక్కడ ఏదో వెయ్యి మందిని ఉద్దేశించి మాట్లాడాలి he knows he can do it చుట్టుపక్కల ఉన్న యాభై మంది డాక్టర్లతో సహా దేసే you cannot do it he says I can do it don't come in my way he goes and he does it he believes in himself so అబ్బో నేనేం చేయలేకపోతాను నాకు ఒంట్లో బాగోలేదు కడుపులో నొప్పి వస్తుంది కాలు నొప్పి వస్తుంది నేను వెళ్ళగలుగుతాను వెళ్ళలేను లేకపోతే ఈ పని చేయగలుగుతాను వంద మందిని ఉద్దేశించి నేను అడ్రస్ చేయగలుగుతానో చేయలేను if you do not believe in yourself nobody can help you ఇప్పుడు నేను ఉన్నాను పూజ స్వామీజీ నన్ను పిలిచారు పిలిచి go to Manhattan and address that meeting అన్నారు వెయ్యి మంది మీటింగ్ ఈశావాస్య మీద meeting one hour talk now I have to go and do it first I should believe in myself if anybody can teach Ishavasya, that is I. I can teach Ishavasya as well as anybody else. I should believe it, I say. If I do not believe it, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇళ్ళ వణుకు ప్రారంభిస్తే నూట మాట రాదు మీకు భయం వస్తే ఈశావాస్యం ఇదం సర్వం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను చూస్తాను ఈశావాస్యం ఇదం సర్వం you explain one hour you explain one hour మీరు యూ హు టీచ్ సంబడి అంటే హౌ మై ఎంత సమాచారం ఉండాలి వన్ అవర్ మాట్లాడాలంటే వన్ అవర్ మాట్లా ఎంత సమాచారం నేను ఎప్పుడు అలా అనుకోలేదు నేను వన్ అవర్ మాట్లాడింది ఒక విద్యార్థి రాసి ట్రాన్స్క్రైబ్ చేసి పట్టుకొచ్చాడు ఇరవై ఐదు పేజీలు ఉన్నాయి వన్ అవర్ మాట్లాడింది వన్ అవర్ మాట్లాడిందంటే it has so much material మీరు if you do not believe in yourself can you speak you cannot speak therefore ఆత్మవిశ్వాసం లేనివాడు వేదాంతానికి పనికిరాడు నిజానికి వివేకానంద స్వామి అంటాడు ఆత్మవిశ్వాసం లేనివాడు ఈశ్వరుని విశ్వసించలేడు ఈశ్వరుని విశ్వసించటం తేలిక కాదండి ఈశ్వర శరణాగతి it is the toughest thing to do very difficult thing but if you can do it this moment you do it this moment you are liberated I tell you no doubt about it ఈశ్వర శరణాగతి అంటే ఆత్మజ్ఞానంతో సమానం అదే బోత్ ఆర్ వన్ అండ్ ఉంటే లాంగ్వేజ్ డిఫరెంట్ అంతే so you should believe in yourself ఆత్మజ్ఞానము ఈ something about your own confidence in your కాబట్టి మీకు మీ మీద నమ్మకం లేదనుకోండి ఆ నేను ఎక్కడ సాధించాను ఏ నేనేదో డబ్బు దశకం ఇల్లు వాకిలి చూసుకోవాలి ఇంకా ఏదో పిల్ల పీచు బోళ్ళని మంది ఉన్నారు బోళ్ళని పనులు ఉన్నాయి నాకు ఆత్మజ్ఞానం ఏమిటి I know not one person not hundreds thousands even scholars they failed to realize the ఆత్మన్ బికాజ్ ఆఫ్ దిస్ మెంటాలిటీ కనుక వాక్యార్థ జ్ఞాన సమకాలమునందే మీరు మోక్షాన్ని పొందుతారు జీవన్ముక్తులైపోతారు యు ఆర్ ఆల్రెడీ ముక్త విముక్తస్తే విముచ్యత ఇప్పుడు కొత్తగా మీరేం ముక్తులు కానక్కర్లేదు కాబట్టి పరావిద్య అంటే it is like that there is nothing more to be done నేను అపరావిద్యలాగా కర్మకాండలాగా కాదు ఇంకా ఏదో చేయాలి అని ఐ థింక్ మోర్ టు బిడ్డ అది కేవల శబ్ద అందము కేవల శబ్ద ప్రకాశితార్థ జ్ఞాన మాత్ర నిష్ఠా భావాత్ మంచి సమాసం ఒకటే సమాసం ఎందుకని పరావిద్య ఆ జ్ఞాన సమకాలమునందే అది పూర్ణమైపోయింది ఇంకా చేయాల్సిందేమీ మిగిలి లేదు అని చెప్పటంలో హేతువేమిటి అంటే దాని మీద ఆయన అంటున్నారు ఎందుకంటే అభావార్తను అంటున్నారు కదా సో కేవలము కేవలము అంటే ఓన్లీ ఓన్లీ దిస్ మచ్ ఏమిటి శబ్ద ప్రకాశిత అర్థజ్ఞాన శబ్దము చేత ప్రకాశింపచేయబడిన అర్థజ్ఞానము శబ్దం ప్రకాశించింది శబ్దం ప్రకాశింపజేసింది ఓ అర్థజ్ఞానాన్ని ఆ అర్థజ్ఞాన మాత్ర నిష్ఠ మీరు అర్థజ్ఞానమునందు నిలిచి ఉండుట వ్యతిరిక్త అభావాత్ అంతకంటే వేరే ఏమీ లేదు గనుక అర్థమైందండి ఒకసారి అంటే నేను అనుభవం చెప్తున్నాను అనుభవం అన్నది అవసరం ఉపయోగకరంగా ఉంటుంది సాధన వారికి ఉపయోగకరంగా ఉంటుంది అందుకోసం అనుభవం చెప్పడం అంతకంటే వేరే తాత్పర్యం ఏంటారు ఎవరో నాతోటి తప్పుగా మాట్లాడారు ఇలాంటివి అవుతూ ఉంటాయి ఏదో కొంచెం ఆల్టర్కేషన్స్ లేకపోతే పది మందితో కలిసి వ్యవహరించేప్పుడు సమాజంలో మీరు తలుపు మూసుకుని ఇంట్లో కూర్చుంటే ఎవరో మీతో ఏం మాట్లాడరు అలా ఉండాలి కూడా అరుపు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి ఏకాంతంగా ఊరికే పది మందితో కలిసి పుసుకు తిరగకూడదు కానీ కొంత తప్పనిసరి అయినప్పుడు ఇప్పుడు వీధిలోకి నడిచి వెళ్ళడానికి వెళ్ళేప్పుడు చెప్పులు దొరుకుని వెళ్తారు అంతేగాని వీధి మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా రాళ్ళు రప్పలు బూళ్ళు ఏ ఉండకూడదని తుడిపించి ఆ తర్వాత వెళ్తారా చెవులు దొరుకుని వెళ్ళిపోతారు అంతే అలాగే నేను సమాజంలోకి వస్తున్నాను ఇంకెవళ్ళు నా మనస్సు కష్టపడి మాట మాట్లాడద్దు ఫేషియల్ గిస్టర్ రాకూడదు నా మనస్సుకి హర్త అయ్యే విధంగా ఎవళ్ళు జెస్చర్స్ ఉండకూడదు మాట ఉండకూడదు అందరూ కూడా నేను ప్లీజ్ అయిపోయేట్లాగా మీరు ప్రవర్తించాలి నేను సమాజం నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను మళ్ళీ చెప్పేసి వెళ్ళిపోతాను ఈజ్ ఇట్ దివే వే అలాగే కాదు మనం ఏం చేయాలంటే చెప్పులు దొరుకు వెళ్ళినట్టుగా ముళ్ళదారిని ముళ్ళు ఉంటాయి రాళ్ళదారిని రాళ్ళు ఉంటాయి మనం చెప్పులు దొరుకుని వెళ్ళిపోవాలి అలాగే సమాజంలోకి వెళ్ళేప్పుడు మీ నిష్టని మీరు దిగి తీసుకుని వెళ్ళిపోవాలి సో అది తెలియని పద్ధతి కరెక్టే కదండి సో ఎవరో నాతోటి they have talk in a cross way crossing ఏదో మంచి మాట చెప్పామనుకోండి దాన్ని క్రాస్ చేయటం cutting it across and then offend the taste of the other person ఏదో టేస్ట్ ఉంటుంది దాన్ని అఫెండ్ చేయటం మనస్సుకి కష్టాన్ని క్లేశాన్ని కలిగించటం అలా జరిగింది జరిగితే ఏమిటి మనం ఇవాళ ఏం లేచి ఎవడ మొహం చూశాను రా అని ఏదో అనుకుని వచ్చాను వస్తే అక్కడ ఒక ఒక పుస్తకం తీశాను ఆ పుస్తకంలో నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం అని తీశాను దాంట్లో ఆయన ఏం రాశాడంటే if somebody offense you offense your taste he talks insulting way to you he speaks will of your good please note he speaks evil of your good and yet you are not offended and you can smile in his face that is victory అని ఉంది ఇది చదివాను ఇది చదివిన వెంటనే అనుకున్నా I want victory I want victory I don't want be defeated I want victory then I tell you there are no individuals individuals ఉన్నారని మన భ్రాంతి there is no individual here there is no individual there individual ఉన్నాడని నేను భ్రాంతి పడుతూ ఉంటాను ఇండివిజువల్ ఉన్న వాడే నా దగ్గర ఇండివిజువల్ ఉన్నాడనే భ్రాంతి ఉంటే వాడి దగ్గర కూడా ఇండివిజువల్ ఉండాలనే భ్రాంతి ఉంటుంది when I take myself to be an individual I look at others as also individuals but the truth is not that truth is other truth ఏమిటి here it is all play of consciousness there also it is all play of consciousness therefore a akkada individual u a ikkada individual u ledu who has insulted whom who has offended whom this is silly to be insulted and to be offended it is silly the moment the, the fact that i could be offended shows that the ego is alive ego is active లేకపోతే అఫెండ్ ఏముంది ఈగో ఈజ్ యాక్టివ్ కనుకనే అఫెండ్ అయ్యాను లేకపోతే ఎందుకు అఫెండ్ అవుతాను ఇంకో సందర్భంలో ఓ పని పిల్ల నేను చెప్పిన పని చేయలేదు ఏదో పని పిల్లలు కొంచెం అహంకారంగా ఉంటారు వాళ్ళ అహంకారం కూడా కాదు ఏదో పాపం ఓ రకంగా ఉంటారు చెప్పిన పని చేయలేదు కోపం రాబోయింది ఎందుకు కోపం రావడం అనుకున్నాను ఓ పండు తీసి ఇచ్చేసి పంపించేశాను so it is victory when somebody has offended my taste i blessed him and i smiled don't allow him to know all that you should not make him know నువ్వు నన్ను అన్ని insult చేసినా కూడా i remind an అలాగ మళ్ళీ అదేం కాదు that is victory now I gained victory how how I got my victory కేవల శబ్ద ప్రకాశిత అర్థజ్ఞాన మాత్ర నిష్ఠా that is the secret of my victory ఒక మహాత్ముడు రాసినటువంటి వాక్యాన్ని చదివి దాని యొక్క గొప్పదనాన్ని దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అర్థం చేసుకుని మరి అది అర్థం చేసుకోవడం చేత కాకపోతే ఇంకా వాడిని ఎవడేం చేస్తాడు ఇది మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ వాక్యం అడిగిన రోడ్డు మీద పోయి వాడికి చూపించండి he doesn't even know what it is English వచ్చి ఉండొచ్చు but the spirit of it he can not grasp కాబట్టి ఆ మహాత్ముని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ తెలుసుకున్న సమాచారం జ్ఞానం ఏదైతే ఉందో దానిలో నిలబడి ఉన్నాను ఎంతసేపు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆల్రెడీ ఐఎమ్ విక్టోరియస్ ఇప్పుడు ఆ విక్టరీకి నేను ఇంకా ఏం చేయాలంటాను ఏమీ చేయక్కర్లేదు ఎప్పుడైనా మళ్ళీ గుర్తొస్తుంది వాడు నన్ను అవమానం చేశాడు అని గుర్తొస్తుంది అప్పుడు మళ్ళీ ఏం చేయాలి జ్ఞాననిష్ట మాత్ర అంచేతను నేనేం చేశానంటే ఇప్పుడు నా ఈసారి మా నా కుటీరానికి వస్తే మీకు చూపిస్తా అది అక్కడ అది నా టేబుల్ దగ్గర ఎదుర్కొండగా నేను అతికించేసుకున్నాను that is victory I put it there జనరల్గా ఇలాగే నేను పెట్టుకోను సత్యము పలుకోవాలను ధర్మమును ఆచరించడం ఇలాగ వాక్యాలు గోడల మీద వాటి మీద రాసుకోవడం అవి నేను పెట్టుకోను అలాగా generally I'm not for it ఎందుకంటే గోడల మీద ఉంటే ఏమైందండి ధ్యానము చేయవలను సత్యము పలుకవలను అహింసయే పరమోధర్మము అని గోడలు రాయించచ్చు ఇప్పుడు ఆర్టిస్ట్ని పెడితే ఇలా ఈ వాళ్ళంతా రాస్తారు రాస్తే మీరందరూ వచ్చాము స్వామీజీ ఎంత గొప్ప ఘనకార్యం చేశారు మీరందరూ చాలా సంతోషిస్తారు ఇప్పుడు సంహా ఐఎమ్ నాట్ ఫర్ ఇట్ ఎందుకంటే నా అభిప్రాయం ఏంటంటే మనం ఇక్కడ ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఏం చేసినాను ఇక్కడ ఇక్కడ హృదయం ఉంటే బయట గోడల మీద పుస్తకాల్లో ఎందుకు లేదు కావాల్సి ఉంటుంది కాబట్టి బట్ స్టిల్ ఈ వాక్యం it prove to be such a powerful sentence and also such a useful one and I felt I cannot afford to forget it to ignore it therefore దాన్ని నేనేం చేశానంటే I have put it before my table నాకు పొద్దున్నే వెళ్ళి నేను పుస్తకం తీయడానికి కుర్చీలో కూర్చుని పుస్తకం తీయబోదేప్పుడు ఎదుర్కొండలేదు కనుక కాబట్టి మీరు చేయాల్సిందల్లా కేవల జ్ఞాన నిష్ఠ మాత్ర వ్యతిరిక్త అభావాత్ దానికంటే మీరు చేయాల్సింది వేరే ఏమీ లేనేలేదు నేను అప్పుడు మెడిటేషన్ చెప్తూ ఉంటాను మెడిటేషన్లో ఏదో ఒక్కొక్క మెడిటేషన్కి ఒక ప్రిన్సిపుల్ ఒక చిన్న ఇష్యూ ఒక పాయింట్ మీద మెడిటేషన్ ఉంటుంది ఇంకా మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ ఉన్నా చెప్పే ఇష్యూ ఒక్కటే ఉంటుంది అది దాని మీద మీరు ఇంటికి వెళ్ళి చేయాల్సిందే ఉండదు just you know that and try to be that whenever necessary నేను అంటాను నేను ఒక వన్ వీక్ చెప్పాను ఈ మెడిటేషన్ వన్ వీక్ అంటే సెవెన్ సిక్స్ సెవెన్ క్లాసెస్ వరుసగా చెప్పాను కేనా ఉన్నంతకాలం చెప్పాను ఏమిటది do not identify and do not react అంతే non identification do not identify identification is the culprit it is the villain of the piece do not identify అని అది దాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ అదే చెప్పాను ఒక ఫైవ్ సిక్స్ క్లాసెస్ క్రితం క్లాస్లో శరణాగతి అని ఇంకొక టాపిక్ మొదలుపెట్టాను మీరు దాంట్లో చేయాల్సిందే ఉండదు ఈ there nothing to be done but when the need comes you should stay with that knowledge అంటే you should stay with that knowledge ఇంకా అంతకుమించి మీరు ఏమీ చేయనక్కర్లేదు నన్ను అడుగుతూ ఉంటారు స్వామీజీ మీరు ఏదైనా ప్రాక్టికల్గా చెప్పండి అని ఏం చెప్పను ప్రాక్టికల్గా నేను ఇంతకంటే అంచేతనే నేనేం చేస్తానంటే బ్లెస్ చేసి వదిలేస్తున్నాను ప్రాక్టికల్గా ఏం చెప్పండి నేను ఇంతకంటే what more I can uh, tell practical somebody asked me make a list of one మహాత్మా made thirty principles of life one two three four అలాగేదో ప్రింట్ చేసి కార్డుల్లో ప్రింట్ చేసి ఇచ్చారు అలాగే మీరు కూడా ఏదైనా చేయండి నేను చేద్దామని కూర్చుని రావడం మొదలుపెట్టాను మొదలుపెట్టి I'm not convinced of it first I should get convinced నాకు కన్విన్షన్ లేకపోతే ఏదో ప్రింట్ దిస్ చికీర్షవహ అని అంటారు చూడండి కర్తుమిచ్చవహ you want to do something so when you don't feel like doing something that something why you should do it ఇప్పుడు నేను కార్డులు ప్రింట్ వేసి మీకు ఇవ్వచ్చు అదేమి సమస్య కాదు but I don't feel like doing it therefore I don't do it if I feel like doing it I do it immediately ఇప్పుడు ఆ ఆరంభం నందు పది మందికి తెలిస్తే మంచిది అని నాకు అనిపించింది నేను కార్డులు ప్రింట్ చేయించి పట్టుకొచ్చి పెట్టాక ఇదే ఈ life's principle twenty sixteen principles by Swami తత్వవిధానంత అది it is these sixteen principles are something which I have discovered one సత్యమునే పలుకోవాలి so I'm not convinced by that if necessary will can do it అన్నింటికీ మనం ఏమే ఇంట్రాన్సిజెంట్గా ఉండనక్కర్లేదు దేనికి ఇంట్రాన్సిజెంట్ అనవసరం ఇది other person wants it you can as well do it no problem so what I mean is ఇంతేనండి కేవల శబ్ద ప్రకాశిత అర్థజ్ఞాన మాత్ర నిష్ట వ్యతిరిక్త అభావం వ్యతిరిక్త అంటే అంతకంటే అదనము అదనము అదనం అనే మాట తెలుసు కదా అదనం అదనంగా ఏమీ లేదు అదే కర్మ ఉందనుకోండి అదనంగా బోల్డ్ ఉంది అసలు అంతా అదనంగానే ఉంది మీరు యూ బై నోయింగ్ ఈ కర్మ చేస్తే ఈ పుణ్యం వస్తుందన్న నోయింగ్ వల్ల మీకు ఏమీ సెటిల్ కాలేదు యూ టు డూ ఎవ్రీథింగ్ సంకల్పంతో సహా యూ టు డూ ఎట్ వెరాజ్ ఆత్మజ్ఞానం దగ్గర you know it and be it and nothing else to be done ఈ పాయింట్ పూజ స్వామీజీ బాగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు భగవాన్ నవన మహర్షి బాగా ఎంఫసైజ్ చేసేవారు మహాత్ములందరూ కూడా ఈ నిసర్గదత్త మహారాజు బాగా ఎంఫసైజ్ చేసేవారు జిడ్డు కృష్ణమూర్తి గారు బాగా ఎంఫసైజ్ చేస్తారు this is something very unique అంటే వాళ్ళ అభిప్రాయం మీరు ఏమీ చేయకుండా ముద్దుల్లో కూర్చోండి అభిప్రాయం కాదు వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే know and knowledge doesn't need the crutches of karma be active by all means be active for example I'm active myself Swamiji himself is active person nobody is an inactive person but knowledge doesn't need the crutches of karma so keep karma in its place చెప్పులను తీసుకెళ్లి నెత్తిమీ పెట్టుకోకూడదు అంటే ఇది కర్మ అలాంటిదని నా అభిప్రాయం కాదు karma is a sadhana it's a discipline you cannot make it the ultimate goal yoga is a discipline. You cannot make it the ultimate goal. Then what is the ultimate goal? Jnanam is the ultimate goal.